ఇప్పుడు ఒక ఉద్యోగం ఉందండి మా బావమృతికి ఇవ్వండి మరి మీ బావమృతికి ఇస్తే మా బావమృతికి లేకుండా పోతుంది కదా ఉన్నది ఒకే ఉద్యోగం ఏదో దృష్ట కాబట్టి స్మృతి కపిల స్మృతి అనవకాశము అనే దోషం రాకూడదు అని అంటే సరే కానీ వాళ్ళు కపిల స్మృతిని ఒప్పేసుకున్నాం అంటే అరడదను స్మృతులకి అనవకాశము అనే దోషం వస్తుంది మీరు ఒకటి రక్షించబోయి అరడలను బలి ఇవ్వాల్సి ఒకటి కాదు అనేకం సో ఈశ్వర కారణ్య కారణవాదిన్య స్మృతయ బహువచనం వీటి వేటికి కూడా అవకాశం లేకుండా అయిపోతుంది తా ఉదాహరిష్యామ సో కపిల స్మృతినిస్తే కలిస్తే అనవకాశము అనే దోషము వచ్చేటువంటి స్మృతులను మేము ఉదాహరిస్తున్నాము కపిలమ్మ కపిలుడు చెప్పింది సత్యం అంటే ఇవన్నీ కూడా తప్పులై కూర్చుంటాయి ఏమిటది ఎత్త సూక్ష్మవిజ్ఞేయం ఇది పరం బ్రహ్మ ప్రకృత్యా సహ్యంతరాత్మా భూతానా క్షేత్రజ్ఞేతి కథ్యతే ఇది చోక్వా తస్మాదంజక్ తముత్పన్నం త్రిగుణం ద్విజసత్తమా ఇత్యాహ ఇది ఒక స్మృతి ఇది మహాభారతం శాంతి పర్వం అనే స్మృతి ఇది కూడా స్మృతియే కదా దీంట్లో ఏం చెప్పారో చూడండి పరంబ్రహ్మని పరంబ్రహ్మ ప్రకరణం పరంబ్రహ్మ ప్రకరణం పరంబ్రహ్మని ఎలా ఇంట్రడ్యూస్ చేశారు ఆ ప్రకరణంలో ఎత్త సూక్ష్మం అవిజ్ఞేయం అని మొదలుపెట్టారు తత్ ఆ ప్రసిద్ధమైన సూక్ష్మం అంటే ఇంద్రియ గోచరము కానీ అవిజ్ఞేయం బుద్ధికి కూడా గోచరము కానీ ఏతు పరబ్రహ్మ కలదో అని మొదలుపెట్టారు ఇప్పుడు సూక్ష్మం అవిజ్ఞేయం అన్నప్పుడు ఆ విశేషణాలను బట్టి ఆ పరబ్రహ్మ జడమా చేతనమా చెప్పడం కష్టం ప్రధానం కూడా సూక్ష్మమే ప్రధానం కూడా అద్వితీయమే అలాగే చెప్తాడు కపిల్ కాబట్టి అలా మొదలుపెట్టాడు కాబట్టి ఆ పాయింట్లో అది జనమా చేతనమా అని మనకి సెటిల్ అవుతుంది కొంచెం ముందుకు రండి సహ్యంతరాత్మాభూతానం క్షేత్రజ్ఞేతి గచ్చే ఆ పరబ్రహ్మయే సకల ప్రాణుల యొక్క హృదయంలో లోపల ఆత్మయే అంతరాత్మయే ఉన్నది ఆ పరబ్రహ్మకే క్షేత్రజ్ఞుడు అని పేరు కూడా కలదు అని చెప్పారు ఇప్పుడు సెటిల్ అయిపోయిందా పరబ్రహ్మ జడమా చేతనమా ఇంకేమైనా సందేహం ఉంటుందా ఇంకేం సందేహం లేదు అది చేతనమని సెటిల్ అయిపోయింది అని చెప్పి ఇది తర్వాత ఏం చెప్పారు ఆ పరబ్రహ్మ నుండే తస్మాత్ అవ్యక్తం ఉత్పన్నం మాయాశక్తి పుట్టినది అవ్యక్తం అంటే మాయాశక్తి పుట్టినది త్రిగుణం సత్రజస్తమో గుణాత్మకము ద్విజసత్తమ ఓ ఓ సద్బ్రాహ్మణుడా అని సంబోధించి చెప్పారు కాబట్టి మాయాశక్తి స్థానంలో మీరు ప్రధానాన్ని పెడితే అక్కడతోటి ఇంకా పైన ఇంకేమీ లేదు కపిలుడికి కానీ ఇక్కడ ఆ మాయాశక్తి యొక్క ఆరిజిన్ పరబ్రహ్మ చేతన బ్రహ్మ అని మనకి మహాభారతం చెప్తుంది మహాభారతము కపిలుడికి ముందుది కపిలుడు తర్వాత వస్తుంది ఏమో చెప్పడం కష్టం కథలుడే ముందుండి మహాభారతం తర్వాత ఉండొచ్చు హిస్టారికల్గా కానీ ఇక్కడ హిస్టరీ తీసుకోరు వీళ్ళు వీళ్ళు ఆ క్రోనాలజీ వీళ్ళకి పట్టదు కాబట్టి కపిలుడు ఒక స్మృతి చెప్పాడు మహాభారతం వ్యాస మహర్షి ఇంకొక స్మృతి గ్రంథము శాంతి పర్వం స్మృతి కింద పరిగణింపబడుతుంది కాబట్టి కపిలుడిని ఒప్పుకుంటే శాంతి పర్వాన్ని మీరు త్రోసిపుచ్చాల్సి శాంతి పర్వాన్ని ఒప్పుకుంటే కపిలుడిని త్రోసిపుచ్చాల్సి కాబట్టి ఏదో ఒక దాన్ని మనం స్వీకరించాలి తప్ప అన్నింటినీ నెత్తిని పెట్టుకుని మోస్తాను అనే మాట అంగీకారం ఈ మధ్యకాలంలో ఈ మధ్య ఇప్పుడు ఈ పర్యాలలో నా అభిప్రాయం కాదు గత వంద సంవత్సరాలలో వైదిక సమాజంలో పండిత సమాజంలో ఒక విర్రి ధోరణి బలిగాయి అదేమిటంటే అన్నింటినీ నెత్తిని పెట్టుకుని మోస్తూ ఉన్నాడు అన్నింటినీ మోసేస్తూ అన్నింటే అంటే ఇప్పుడు ద్వైతం ఉందనుకోండి దాన్ని మూసేయడం అద్వైతం ఉంది దాన్ని మూసేయడం విశిష్టాద్వైతం అని ఆ దాన్ని మూసేయడం సో నామం పెట్టేయడం దేవుడికి ఎలాగా అద్వైత ద్వైత విశిష్టాద్వైత సంప్రదాయ ప్రవర్తకాయ నమ అంటే మూడు సంప్రదాయాన్ని ఆ దేవుడే ప్రవర్తింపజేసాడు కాంగ్రెస్ సభ్యులు అందరూ చుట్టుపక్కల వాళ్ళ అబ్బాయి ఎక్కడ ఉన్నారా నామో వీళ్ళందరూ సంతోషపడుతూ ఉంటారు ఈ గురువు బసవన్నాలు ఉన్నారుగా సమాజం అంతా గూడు కోసం సో ఇలాగ అన్నింటికీ సర్దుబాటు చేసేది నేను పోనీ ఒక ఆశ్రమం పక్కన ఇంకో ఆశ్రమం ఉందనుకోండి ఈ ఆశ్రమం రెండు ఎకరాలు ఆ పక్క ఆశ్రమం రెండు ఎకరాలు రెండు రెండు ప్రభుత్వం నుంచి లాగేసుకున్నారు దీంట్లో సొంతం ఎవరిది లేదు మధ్యలో బౌండరీ ఆ బౌండరీ దగ్గర ఇస్తుంది గృహస్థ విష్ణువుకి మాత్రం వాళ్ళు ఎన్ని సదుపాయాలు చేసుకుంటారు ఈ విష్ణుడు తెరవదు ఇది నడుస్తాం ఇంకా ఇప్పటికే నడుస్తుంది పోనీ ఈ ఆశ్రమం వాళ్ళు మనం పట్టుకెళ్ళి నువ్వే ఎదుర్కోవాలా వందరిజాలని అనొచ్చు కదా పోనీ మీరు అనకపోతే వాళ్ళు అనొచ్చు కదా వీళ్ళ అద్వైతం ద్వైతం విశిష్టాద్వైతం దగ్గర కాంప్రమైజ్ అయి కూర్చున్న వాళ్ళు ఓ యాభై నిజాల స్థలం దగ్గర కాంప్రమైజ్ అవ్వడం మీరు గమనించగలరు అద్వైతం ద్వైతం దగ్గర కాంప్రమైజ్ అయిపోతారు యాభై గజాల స్థలం దగ్గర మాత్రం వీడి చుట్టూ వాడు వాడి చుట్టూ ఉండిపోతుంది అంటే అర్థం ఏంటంటే సిద్ధాంతం మీద ఎవరికి శ్రద్ధ లేదు రియల్ ఎస్టేట్ మీద ఉన్నంత శ్రద్ధ కూడా సిద్ధాంతం ఇదంతా కూడా ఇది కలుపు చించుకుంటే కాలం మీద పడుతుందని సాగుతుంది అలా ఉంది అయితే సందర్భం వచ్చింది కాబట్టి థ్రెడ్ బే ఒకసారి త్వరగా డిస్కస్ చేసి పెట్టేస్తే మేమంటే పెద్దలకి ఒక విషయాన్ని మనం అందజేసినట్టు అవుతుంది అప్పుడు దానికి ఉండే ప్రయోజనం నాకు తర్వాత ఇక్కడ చర్చలు కాబట్టి ఈ రకంగా ఒక స్మృతి మహాభారతం చెప్పింది మీ కపిలని పట్టుకుంటే ఇది పక్కన పెట్టాల్సి వస్తుంది కపిలని పక్కన ఎలా పెడతావు అని నువ్వు అంటే దీని మాత్రం పక్కన ఎలా పెడతావు తర్వాత ఇంకోటి తథా అన్యత్రాపి సరిగ్గా ఇలాగే ఇంకో కూడా ఇంకో స్మృతిలో కూడా ఆ స్మృతి ఏమిటంటే అవ్యక్తం పురుషే బ్రహ్మన్ నిర్గుణే సంప్రవీయతే పర్వాలేదు కొంచెం ఉంటే ఉండొచ్చు అవ్యక్తం పురుషే బ్రహ్మన్ निर्गुणे निष्कले ఓకే నిష్కలే ప్రవిణీయతే అదే ఇది అవ్వ పేరే ముసలమ్మ సంప్రణీయతేనా ప్రవిణీయతేనా ఒకటి సమ్ము ప్రాబెట్టుగా విలీయతకి సమ్ము ప్రాబెట్టినా ప్రా వీ పెట్టినా ఒకటే అవుతుంది తర్వాత నిర్గుణే అనడానికి బదులు నిష్కలే అన్నారు చెప్తా దూరం ఎక్కియాలి సో ఓ మహర్షి బ్రహ్మన్ ఈ మాయాశక్తి ఉన్న చూసారా అవ్యక్తము ఇది ఆ పురుషుని ఎందు నిర్గుణ పురుషుడు లేకపోతే నిష్కళ పురుషుడు అవయవములు లేని పురుషుని ఎందు విలీనమవును అని చెప్పారు అంటే ప్రధానం కారణం కాదు ప్రధాన ప్రధానంగా బాప్త ఈ ప్రధానం వెళ్ళి ఆ పురుషుడు పురుషుడు అంటే చేతనం కాబట్టి చేతనమైన బ్రహ్మయే జగత్ కారణమని అది ఆ శుద్ధి చెప్పి ఇంకా ఏమంటుందో తెలుసిన అతశ్చ సంక్షేపమిమం శృముధ్వం నారాయణ సర్వమిదం పురాణ ససర్గకాలే చకోతి సర్వం సంహారకాలే చదత్తి భూయ ఇది పురాణే అంటే మహాభారతం ఇతిహాసాన్ని స్మృతిగా స్వీకరిస్తారు అని చెప్పి ఇప్పుడు విష్ణు పురాణాన్ని స్మృతిగా ఆయన ప్రస్తావిస్తున్నారు విష్ణు పురాణం ఎలా ఉందంటే నా ఈ సంక్షేపంగా చెప్పేస్తున్నాను వినేయండి అతశ్చ సంక్షేపమేమం శృణుభ్వం అయ్యలారా అమ్మలారా శృణుభ్వం అంటే అర్థం మీరు వినండి నేను సంక్షేపంగా చెప్తున్నాను ఒక్క మాటలో చెప్తున్నాను ఏమిటది ఇదం సర్వం పురాణ నారాయణ ఈ సర్వము సకల జగత్తు కూడా కాలంలో అతీతమైన పురాణ ఆది లేని నాది అయిన నారాయణుడే అని సో జగత్తుకి ఉపాదాన కారణముగా ఆ పరమాత్మను చెప్తున్నాడు తప్ప చేతన జడమైన ప్రధానం చెప్పట్లేదు చేతన పరమాత్మని ఉపాదాన కారణంగా చెప్తున్నాడు ఎందుకని ఉపాదాన కారణం అంటే అలాగనమాట సహా నారాయణుడు సర్గకాలే సర్వం కరోతి సృష్టి కాలం నుండి ఈ సకల జగత్తును ఆయన నిర్మాణం చేస్తాడు సంహార చ భూయ తత్ సర్వం అస్తి సంహార కాలంలో అంటే ప్రళయ కాలం ముందు ఆ సర్వమును ఆయనే మింగేస్తాడు అంటే ఆయనే ఉపాదానము అని అర్థం మింగేస్తాడంటే బొమ్మ వేసేదాన్ని చేస్తున్నట్టు బొమ్మ వేయడం కాదు ఉపాదానము అని అర్థం మరి కుండ పగిలిపోతే దేంట్లో కలిసిపోతుంది మట్టిలో కలిసిపోతుంది మట్టిలో కలిసిపోతున్నది కుమ్మరివాడి నోట్లో వెళ్ళిపోతుందా మట్టిలో కలిసిపోతుంది కుమ్మరివాడి నోట్లో వెళ్ళిపోతుంది కాబట్టి ఒక బొమ్మ వేసేసి ఇలాగా పెట్టేస్తున్నట్టు ఇలా చేస్తున్నట్టు అలాగా అంటే పరమాత్మయే దీనికి ఉపాదాన కారణము అని అభిప్రాయం సో ఆ విధంగా మీకు ఉపనిషత్తులు పురాణము విష్ణు పురాణము ఇవన్నీ కూడా పరమాత్మ జగత్ కారణము చేతన జగత్ కారణాన్ని చెప్తున్నాయి ఇంకా భగవద్గీత భగవద్గీత అహం కృష్ణస్ జగత ప్రభవ ప్రళయస్తథా ఈ సకల జగత్తునకు పుట్టుక స్థానం అంటే జగత్తు దేని నుంచి పుట్టిందో అది ప్రభవ అహం ప్రభవ చస్మాది ప్రభవ ఆ ప్రభవ నేను ఉత్పత్తి కారణం ఉపాదానము నేను ఎప్పుడు కూడా కార్యము ఉపాదాన కారణంలో కలిసిపోతుంది అది రూలది కాబట్టి ప్రళయస్తథ నేను అంటే ఈ సకల జగత్తు దేనిలో విలీనమైపోతుందో అది నేను అని కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు చేతనుడే తప్ప జరుగుడు కాదు కదా కాబట్టి చేతన బ్రహ్మయే జగత్ కారణము అని గీత కూడా చెప్తోంది ఇక ఆపస్తంభుడు మీరు ఏమేమి కొటేషన్స్ ఇస్తున్నారో చూడండి స్మృతులు మీరు కథలని కనుక పట్టుకుంటే వీటన్నింటినీ మీరు గుట్టదాఖలు చేయాల్సి ఉంటుంది పరమాత్మానమేవ చక్రకృత్యా ఆపస్తంభ పఠతి ఆపస్తంభ మహర్షి జనరల్గా పరమాత్మ గురించి పెద్ద మాట్లాడుతుంది ఆయన ఎంతసేపు కర్మలు అగ్నిహోత్రం చేయాలి దీంట్లో నీళ్ళు ఇక్కడ పెట్టు దర్భ పెట్టు ఇలాగే ఉంటుంది నాయకుడు అవస్థలు అంత గర్భలు హోమాలు పొలాలు పిడకాలు ఇదే ఉంటుంది అవస్థలు సూత్రాలంటే ఇదే ఉంటుంది ఆయన ఇంకా అయిపోయేప్పుడు చిత్రజీవులు వచ్చి ఒక కర్మకాండ అంతా అయిపోయిన తర్వాత ఆయన కూడా ఒకసారి పరమాత్మ అని ఆ పరమాత్మ నుంచి ప్రస్తావించి సో ఇక్కడ ధర్మ సూత్రాల లో మొట్టో అధ్యాయం లో 8వ ఖండం లో చెప్పారు అంటే ఇక్కడ 8వ అధ్యాయం గురించి చెప్తున్నారు అంటే ఐదు సో ఇక్కడ చెబుతారు తస్మాత్ ఆ పరమాత్మ నుండి సర్వే కాయాః ప్రభవంతి ఈ శకల ప్రాణు కూడా ఆ పరమాత్మ నుండియే పునకై సహ మోరం ఆ పరమాత్మయే उपाదానము శాశ్వతి కహా సహ విత్యహ ఆ పరమాత్మ శాశ్వత కాలమును కడు ఆయన నిత్యుడు వినాశము లేనివాడు అంటే కాలము అతీతమైన వాడు అని చెప్పారు కూడా అలా చెప్పారు ఇది దేవం అనేకశ స్మృతిష్వపి ఈశ్వర ఈశ్వర కారణత్వేన ఉపాదానత్వేన చ ప్రకాశ్యతే కాబట్టి ఈ విధంగా అనేక సందర్భాలలో స్మృతుల ఎందు ఈశ్వరుడే ఉపాదాన కారణము నిమిత్త కారణము కూడా అని స్పష్టముగా చెప్పబడినది కాబట్టి ఈ స్మృతులను పట్టుకుని కపిలుని తిరస్కరించిన కపిల స్మృతులను పట్టుకుని ఈ స్మృతులను తిరస్కరించిన దోషము సమానమే ఉంటుంది స్మృత్యనవకాశ దోషము అది దోషం అనుకుంటే మీరు దాన్ని దోషంగా పెట్టాడు కదా ఆయన పూర్వపక్షం ఆ దోషం నీకే కాదు దీనికి సమానమే అది దోషమేమీ కాదు అసలు ఒకవేళ దాన్ని మీరు దోషంగా పెట్టదలుచుకుంటే ఆ దోషం ఇక్కడ అక్కడ సమానమే కాబట్టి కపిల స్మృతిని ఆ కారణంగా స్వీకరించడానికి ఆ సందర్భం లేదు ధర్మసూత్రాలని ఆపస్తమ సూత్రాలు రెండు రకాలు కల్పసూత్రములు గృహ్య సూత్రములు కల్పసూత్రాలు అంటే దర్శపూర్ణమాశ్రేష్ఠి అగ్నిష్టోమము సోమయాగాలు అన్ని యాగాలు ఆయన సూత్ర రూపంగా రాసి పెట్టాడు ఆ యాగాలు చేసేవాళ్ళు వాటిని కష్టం చేసుకుని దాంట్లో చేస్తూ ఉంటారు యాగాలు నేను ఎప్పుడో చెప్పినట్టున్నా అదంతా అపస్తంతో చెప్పిన మాటలే సో అగ్నిర్నిధాయ ఉత్తరత దర్భాంతరిస్థీర్య అగ్నిని పెట్టు ఇప్పుడు ఎప్పుడు గర్భలు వెయ్యి విన్నారా ఇలాంటి మాట్లాడినాను అదంతా అవసరం చెప్పినాడు అవసరం చెప్తారు పురోహితుడికి నోటికి వచ్చి అంటూ ఉంటాడు చేస్తూ అంటూ ఉంటాడు చేస్తూ ఓకే మన మన ఇండస్ట్రీలో మాన్యువల్ ప్రొటెక్షన్ చేసేస్తారు open the mouth of the kettle open open charge hundred kgs only hundred ఓ బస్తా ఉంటుంది హండ్రెడ్ కేజీ మూత తీసేయడం మూతి ఉప్పడం నీళ్ళు పోసేయడం charge thousand litre water thousand litre అక్కడ మెటల్ చేసి దాన్ని నింపేసి దీంట్లో వీలు ఇదంతా కనిపిస్తుంది ఆ పుస్తక సూత్రాలు అలాగే ఉంటాయి ఆ కనిపిస్తుంది చేస్తే ఎందుకంటే చూస్తూ చేయటం కష్టం కాగితం అక్కడ పని చేస్తున్న మీ కాగితం అనిపిస్తుంది నోట్లు వచ్చేసింది అనుకోండి అందులో కంటస్థం చేసేస్తారు ఇది కల్పసూత్ర ఇది వేదాంగాలలో ఒకటి శిక్షా కల్ప కల్ప ఈ సూత్రాలు వేదంలో ఆ రంగాల్లో ఒకటి ఇంపార్టెంట్ తర్వాత గృహీయ సూత్రం గృహీయ సూత్రం అంటే నాలుగున్నరకి నిద్రలేవలేను గృహస్థు ఆయన సూత్రాలన్నీ పెట్టుకుని మీరు జీవితంలో ప్రారంభిస్తే వీటిని వన్ మంత్ ఆత్మహత్య చేసుకోవచ్చు మీరు ఈ రోజుల్లో అసలే కుదరదు అది వర్కౌట్ కాదండి ఏదో ఒకసారి మధ్య వయసులో శరీరం బలంగా ఉన్నప్పుడు ఏదైనా కొద్ది ఒక వర్కౌట్ అయితే అవ్వచ్చు తప్ప డెబ్బై డిగ్రీ పడుతుంటే ఏది వర్కౌట్ కాదు ఫైవ్ ఫైవ్ కల్లా స్నానం పూర్తి చేయాల్సి ఉంటుంది ఎప్పుడు చేస్తారు స్నానం ఆ తర్వాత తూర్పు తిరిగి త్రిపుండ్రము ధరించవలను ఇంకా త్రిపుండ్రం ఇక్కడ మూడు చేతుల్లో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మూడు ఈ మధ్యలో ఒక ఆయన ఐదు చేశారు ఎందుకంటే కొంచెం దిట్టంగా ఉన్నప్పుడు పొడవాటి దిట్టంగా ఉన్నప్పుడు ఒకటి ఎందుకు చక్కగా గ్రౌండ్ ఇక్కడ గ్రౌండ్ ఇక్కడ ఒకటి ఇక్కడ పెట్టి ఐదు ఐదు ఆ నా పుస్తకంలో మూడు అని చెప్పాడు ఎక్కడెక్కడ భస్మం పెట్టుకోవాలని చెప్పాడు నాసిక చెరువు నేను ఎప్పుడైనా వైద్యులు పెట్టుకుంటుంటే చూడదు లేదా పెట్టేసుకుంటూ చూసే చూసేది కదా అవన్నీ అపస్తులు చెప్పిందే పడుకోకూడదు కూడా చెప్తారు ఉత్తరాయణ కొలతో నిలబడి తూర్పు వైపు తిరిగి పడుకోకూడదు అని చెప్తాడు స్నానం చేయడం బట్టలు అన్ని ఇంకా అన్నీ ఒకటి కాదు అంటే మరి ఓటు చూస్తే చూడండి పుస్తకం తీసి చూస్తే ట్రాన్స్లేషన్స్ అవి ఉండే ఉంటాయి నేను ఇక్కడ స్టడీ చేసిన వాడిని కాదు మీరు గృహస్థ ధర్మాలు కదా స్మృతి బలేనా ప్రత్యవతిష్టమానస్య స్మృతిబలేనైవ ఉత్తరం వక్ష్యామి ఇత్యత అయం అన్యస్మృత్యనవకాశదోషోపన్యాస ఈ వాక్యానికి అర్థం ఏంటంటే శంకర్లు అంటున్నారు ఇప్పుడు పూర్వపక్షం ఏమిటి మా కపిల స్మృతిని కనుక మీరు తీసి పారేస్తే ఇంకా స్మృతికి అవకాశం లేకుండా అయిపోతుంది అని పూర్వపక్షం కదా ఇది దోషమైపోతుంది అంటే దానికి ఉత్తరం ఓ రకంగా చెప్పచ్చు దోషమేం కాదు నీ కప్పుల స్మృతి తప్పు కాబట్టి దాన్ని తీసి పక్కన పెడితే దోషమైపోయింది తలకాయ అని చెప్పచ్చుగా అలా చెప్పచ్చు కదా అలా చెప్పకుండా నీ కపిల స్మృతిని పట్టుకుంటే ఇతర స్మృతులన్నింటినీ పక్కన పెట్టిన దోషం వస్తుంది వాటిని పట్టుకుంటే నీ స్మృతిని పట్టు పక్కన పెట్టిన దోషం వస్తుందని వాడి వస్తే నీ స్మృతిని పట్టుకుంటే వాటినన్నింటినీ పక్కన పెట్టిన దోషం వస్తుంది కాబట్టి వెళ్ళిగా అని చెప్పారు ఇలా అంటే అంటే అభిప్రాయం స్మృతి యొక్క బలంతో ముందుకు దూసుకొస్తున్నటువంటి సాంఖ్యుల్ని బాధనారాయణ మహర్షి ఏం చేశారు స్మృతుల యొక్క బలంతో వాడిని ఎదుర్కొన్నారు అంతే కదా వాడికి అది సరిపడుతుంది అంతకంటే పెద్ద అస్త్రం అక్కర్లా దానికి అది సరిపడింది వాడు ఎంతసేపు కబుర్లు చెప్పాడు కబుర్లు చెప్పాడు కబుర్లు చెప్పాడు కబుర్లు చాలా గొప్పవాడు కబుర్లు చాలా గొప్పవాడు అంటే సరే కబుర్లు గొప్పవాడేనయ్యా ఆయన చెప్పింది ఒప్పుకుంటే అంతకంటే గొప్పవాళ్ళు చెప్పిన వాటిని పక్కన బుట్టలా కలిగి చేయాల్సి వస్తుంది కాబట్టి ఊరుకో అని అలా ఊరుకోవచ్చాను అర్థమైందండి అసలు స్మృతుల్ని పక్కన పెట్టి శృతి దగ్గరికి రండి స్మృతి కంటే గొప్పది శృతి ఆ విచారం శృతి వర్సెస్ స్మృతి విచారాన్ని చేపడుతున్నారు శంకర్ ఇది చాలా విలువైన విచారం దర్శితంతు శృతీనామీ ఈశ్వర కారణవాదం ప్రతి శృతుల యొక్క తాత్పర్యం తాత్పర్యం అంటే శృతులు గట్టిగా చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే సర్వజ్ఞుడే ఈశ్వరుడే జగత్తులకు ఉపాదానము అని అని వేదమే శృతియే గట్టిగా చెప్తుంది ఇప్పుడు కపిల స్మృతికి ఎదురుగా ఆపోజిట్ గా ఏది వేశారు ఇతర స్మృతులు శాంతి పర్వము ఇత్యాది స్మృతులను కపిల స్మృతికి అడ్డు వేశారు కపిల స్మృతి దూసుకొస్తుంటే దానికి అడ్డుగా ఇతర స్మృతులను వేశారు ఎందుకంటే స్మృతులకి స్మృతులు చాలు ఆ స్మృతిని అడ్డుకోవడానికి ఈ స్మృతి చాలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కపిల స్మృతి చెప్పింది శృతి చెప్పిన దానికి విరుద్ధం హౌ యాక్సెప్ట్ అని యాక్సెప్ట్ ఆర్గ్యుమెంట్ పట్టుకుంటున్నారు సో శృతులన్నీ కూడా ఈశ్వరుడే జగత్కారణము అని నిరూపిస్తూ ఉన్నది ఇప్పుడు ఏమైంది ఇప్పుడు కపిల స్మృతిని తీసుకున్నారనుకోండి శృతిని తీసుకున్నారనుకోండి శృతికి స్మృతికి విరోధం వచ్చింది ఇంతకుముందు పరిస్థితి ఏమిటి కపిల స్మృతికి ఇతర స్మృతులకు విరోధం దీన్ని పట్టుకుంటే అవి పక్కకి వెళ్ళిపోతే అవి పట్టుకుంటే ఇది పక్కకి వెళ్ళిపోతుంది ఒక రకంగా ఈక్వల్ లెవెల్లో ఉండిపోయింది ఓకే ఇప్పుడు అంతకంటే ఒక అడుగు ముందుకు వేసి ఇక్కడ విరోధము ఒక స్మృతికి మరొక స్మృతితో కాదు విరోధము స్మృతికి శృతితో విరోధము ఎందుకంటే శృతి ఏమని చెప్తోంది నిర్ద్వంద్వంగా చేతన ఈశ్వరుడే జగత్కారణము అని చెప్తోంది చెప్తున్న శృతికి జగ ప్రధానము జగత్కారణము అని చెప్పే సాంఖ్యవాదము విరుద్ధము అంటే కపిల స్మృతి శృతి విరోధము కలది అని నిరూపిస్తున్నారు विप्रतिपत्तौ च स्मृतीनाम् अवश्यकर्तव्ये भिन्नतरपरिग्रहे भिन्नतरपरित्यागे च श्रुत्यनुसारण्यस्मृतयः प्रमाणप्रमाणम् अनपेक्ष्या इतराः ఇప్పుడు శృతికి స్మృతికి విరోధం వచ్చిందనుకోండి విప్రతి కొత్త వచ్చారు అదొక పరిస్థితి అలాంటి ఇప్పుడు మన ముందున్న పరిస్థితి ఏమిటంటే జడ ప్రధానము కారణమనే కపిల స్మృతిని పట్టుకోవాలా లేక చేతన ఈశ్వరుడు కారణమనే శాంతి పర్వము భగవద్గీత ఇత్యాది స్మృతులను పట్టుకోవాలా నిజానికి ఇది స్మృతియే అది స్మృతియే కదా అంటే దాన్ని సెటిల్ చేస్తున్నాం స్మృతీనాం విప్రతిపత్తలు స్మృతులకు విరోధం వచ్చినప్పుడు అప్పుడు మన ముందు ఎటువంటి పరిస్థితి ఉంటుందంటే అన్యతర పరిగ్రహే అన్యతర పరిత్యాగేచ ఏదో ఒకదాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది ఇంకొక దాన్ని వదిలిపెట్టేయాల్సి వస్తుంది అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అవశ్య కర్తవ్యం ఏదో ఒకదాన్ని పట్టుకుని ఇంకొక దాన్ని విడిచిపెట్టడం అన్నది అవశ్య కర్తవ్యమైనప్పుడు మరో విధి లేదు అదే పద్ధతి అయినప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది ఏ స్మృతిని పట్టుకోవాలి ఏ అయితే శృతులకు అనుకూలంగా ఉన్నాయో వాటిని పట్టుకోవాలి వాటి అవే ప్రమాణము ఇతర స్మృతులు అంటే శృతికి విరుద్ధంగా ఉన్న శృతులు అనపేక్ష వాటిని వాటికి ప్రమాణ అపేక్ష లేదు వాటిని పక్కన పెట్టేయాల్సిందే కాబట్టి ఇప్పుడు ఏమైంది కపిల స్మృతి ఒక రకంగా చెప్తోంది భగవద్గీత అనులైన స్మృతులు ఇంకో ఆపస్తంభ స్మృతి వీళ్ళందరూ ఇంకో రకంగా చెప్తున్నప్పుడు శృతితో పోల్చి మనం ఏదో ఒకదాన్నే స్వీకరించగలుగుతాం కనుక ఒకదాన్ని స్వీకరిస్తే మిగతా వాటిని అన్నింటినీ త్రోసిపుచ్చినట్లే అవుతుంది తప్పనిసరి అవుతున్నప్పుడు దేనిని స్వీకరించాలి అంటే ఏది శృతికి అనుకూలమో దానినే మనం స్వీకరించాల్సి ఉంటుంది ఓకే కాబట్టి ఇది పట్టుకుంటే వాటికి అవకాశం ఉండదు అని అవి పట్టుకుంటే వీటికి అవకాశం ఉండదని ఈ రకమైన ఆ అది సెటిల్ అవ్వదు ఏదో ఒకదాన్ని పట్టుకుంటే మిగతా వాటికి అవకాశం లేకపోవడం ఉన్నది తప్పనిసరి అవుతుంది మీరు అన్నింటినీ పట్టుకు మోసుకుపోవాలంటే అయ్యే మాట కాదు ఎప్పుడు కూడా ప్రతిదానికి తలకే ఉంటే డేంజరస్ పర్సన్ తెలుసా మీకు అటువంటి వాడి వల్ల మీకు సమాజానికి కళ్యాణమే ఉండదు తర్వాత అటువంటి వాడు తనకి కూడా కళ్యాణాన్ని చేసుకోలేకపోతాడు ఇప్పుడు మీరు శంకర భాష ఉంది గీత గీత యాజ్ ఉంది మీరు దీనికి చందా ఇచ్చేసి దానికి చందా ఇచ్చేస్తానంటే మీరు చాలా అతి తెలివితేటలతో ఉన్నట్టుగా తెలిసిపోవట్లేదు అప్పుడు మీరు అంటే ఏంటి మనం వీళ్ళని బుట్టలో వేసుకున్నాం వాళ్ళని బుట్టలో వేసుకున్నాం ఎప్పుడప్పుడు ఉపయోగపడతారులే అనే ధోరణిలో పోతున్నారు తప్ప తర్వాత కొనేదో ఆ సమయానికి ఇద్దరికి ఇచ్చేసి వీరి పుస్తకం పుచ్చేసుకుని వాడి పుస్తకం పుచ్చుకున్న మూల పారేశారనుకోండి ఎందుకంటే మీకు దేని మీద మీకు ఆగ్రహం లేని పరిస్థితి ఉన్నప్పుడు అది మీకు కూడా కళ్యాణం కల కలగదు కాబట్టి అలా ఉండకూడదు take a stand if not for ours sake at least one your sake you should take a snack అప్పడాల పిండి లాగా ఉండకూడదు అప్పడాల పిండి ఎలా ఉంటుంది ఎటు నొక్కితే అటు నొక్కకూడదు ఇటు నొక్కితే ఇటు నొక్కకూడదు అలా ఉండకూడదు మ్యాగ్నెట్లో ఉండాలి మ్యాగ్నెట్ని ఎంత గిరగిర తిప్పి వదిలిపెట్టినా నార్త్ సౌత్ చూపిస్తుంది మీరు ఇలా పక్కకి తోయండి తోసి మీరు వేరు తీయగానే మళ్ళీ నార్త్ సౌత్ చూపిస్తుంది అలా ఉండాలి కానీ అప్పడాల పిండిలాగా ఉండకూడదు కాబట్టి అందరూ మహానుభావం లేదండి ఎందరో మహానుభావం ఆయన అన్నది కాంటెక్స్ట్ అది కాదు కాంటెక్స్ట్ అది కాదు ఎందరో మహానుభావులు వారు కపిల మహర్షి చెప్పారు ఇక మధ్వాచార్యులు చెప్పారు రామానుజారు చెప్పింది ఇలాంటి అతి తెలివితేటల వల్ల ఏమీ ఉపకారం జరగదు ఇవన్నీ స్మృతులు దీంట్లో ఒకదాన్ని పట్టుకోవడము మిగతా వాటిని విధులు పెట్టడము అవశ్యకర్తవ్యం అన్యతర పరిగ్రహము అన్యతర నిరాకరణము అవశ్యకర్తవ్యం అవుతూ ఉంటుంది అప్పుడు మీరేం చేయాలంటే శృతిని ఆశ్రయంగా చేసుకుని ఏది శృతికి అనుకూలమో అటువంటి స్మృతులను పట్టుకుని ఏది శృతికి విరుద్ధమో అటువంటి స్మృతులను మీరు తోసిపుచ్చలేము అంటే శంకర భాష్యాన్ని పట్టుకుని ఈ యాజిటీస్ గీతాన్ని వీటిని పక్కన పెట్టాల్సి ఉంటుంది గీతలో నుండి మీరు ఇక్కడ బాగా జపం చేసేస్తే ఓ మంత్రాన్ని మీరు మరణించిన వెంటనే గోలోకానికి వెళ్ళిపోతే అక్కడ రాధాదేవిను మిగతా వాళ్ళ గోపికలు ఉంటారు డ్యాన్స్ లో ఉంటారు మీరు కూడా డ్యాన్స్ లో జాయిన్ అవ్వచ్చు అని చెప్తారు అది గీత యొక్క తాత్పర్యము అని చెప్తారు మీకు అలా అనిపించిందా గీత యొక్క తాత్పర్యం ఎక్కడైనా గీతలో అలా ఉందని మీరు అనుకుంటున్నారా అసలు గీత యొక్క ధోరణ అలా ఉందా సరే గీతలో అలా ఉంటుంది ఏదైనా పురాణంలో అలా ఉందంటే ఈ కెన్ అండర్స్టాండ్ బ్రహ్మవైవర్త పురాణంలో అలా ఉందోకే అస్తు నతత్వ సూర్యోభాగం ఉంది కదా సూర్యుడు ప్రకాశించడం చంద్రుడు ప్రకాశించడం అగ్ని ప్రకాశించడం అంటే అది గోలోకం గురించే అక్కడ ఇవేం ప్రకాశించవు మరి అక్కడ వెలుగు ఎక్కడి నుంచి వస్తుందంటే గోపికుల యొక్క మెడలో ఉండే ఆభరణాలలో మనుగడ నుండి వెలుగు వస్తుంది అని చెప్పారు కాబట్టి అలాగే ప్రతిదానికి తనకే ఊపిస్తూ ఉండడం అది పద్ధతి కాదు టేక్ స్టాండ్ మరి ఎవరో స్టేట్ ఆ స్టాండ్ తీసుకున్నప్పుడు మీరు సొంతంగా ఆలోచించుకుని ఏది వేదానికి విరుద్ధమో దాన్ని పక్కన పెట్టి వేదమునకు అనుకూలమైనటువంటి స్థితిని మాత్రమే మీరు పట్టుకోవాల్సి ఉంటుంది తదుక్తం ప్రమాణ లక్షణే నిరోధే క్రమపేక్షం సత్ అసతి హ్యనుమానం ఇది లక్షణ శబ్దానికి అధ్యాయము అని అర్థం ద్వాదశ లక్షణి అని జైమిని యొక్క సూత్రాలకి పేరు ద్వాదశ లక్షణి అని పేరు ఎలా అయితే పంచదశి అని పేరు అంటే పదిహేను చాప్టర్లు ఉన్న పుస్తకం అలాగే ద్వాదశ లక్షణి అంటే పన్నెండు అధ్యాయములు ఉన్న పుస్తకం సూత్ర సూత్రాన్ని పన్నెండు అధ్యాయములుగా విభాగం చేశారు వాణిని సూత్రాలకి పేరేమిటి అష్టాధ్యాయి అంటే ఎనిమిది అధ్యాయములు కలది ద్వాదశ లక్షణి అంటే పన్నెండు లక్షణములు అనగా అధ్యాయములు కలది జైన సూత్రాలు దాంట్లో ఒక అధ్యాయ ప్రతి అధ్యాయానికి పేరు ఉంటుంది ఒక అధ్యాయానికి ప్రమాణ లక్షణము అని పేరు అంటే ప్రమాణము గురించి చెప్పే అధ్యాయం అది ఏ అధ్యాయం అంటే మూడో అధ్యాయం కానీ ఒకటి మూడు ఏదో మొత్తానికి ఒకటి ఉంది అక్కడ ఏమని చెప్పారంటే విరోధే మనపేక్షం సార్ అసతి హి అనుమానం అక్కడ ఒక మీమాంస చేశారు శృతులు శృతి ఉంది స్మృతులు ఉన్నాయి ఏదైనా ఒక స్మృతికి శృతితో విరోధం ఉంటే విరోధేతు విరోధం కనుక వచ్చిందంటే అనపేక్షించ ఆ స్మృతిని మీరు పక్కన పెట్టేసేయండి దాన్ని అపేక్షించవద్దు అంటే దాన్ని చూసేయమంటే ఓకే అది ఇంకా దానికి తిరుగులేదు విరోధేతు అనపేక్షించ అంటే స్మృతే శృత్యా విరోధే స్మృతే ప్రామాణ్యం నశ్యాత్ అని అర్థం ఓకే ఇప్పుడు కొన్ని స్మృతులు ఉంటాయి వాటికి శృతితో విరోధమైతే ఉండదు స్మృతితో అనుకూలమైంది అనుకోండి స్మృతికి శృతితో అనుకూలమైన కొన్ని ఇంటెక్ట్ ఇంకా దాని మీద చర్చ ఎందుకంటే శృతిలో చెప్పిందే స్మృతిలో చెప్తుంటే ఇంకా విచారించాల్సిందే ఉంది అది hundred percent correct to take it శృతిలో చెప్పింది స్మృతికి విరోధం అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజెక్ట్ అది సెటిల్ అయిందండి ఇంకొక పరిస్థితి ఉంది ఏమిటా పరిస్థితి అంటే స్మృతిలో చెప్పింది శృతిలో ఎక్కడ కనబడదు ఎక్కడ కనబడదు ఇప్పుడు ఈ ఈ స్మృతిలో చెప్పిన దాన్ని స్మృతి సమర్థించినట్ట తిరస్కరించినట్ట ఏమో ఎక్కడ దాని ప్రసక్తి లేదు ఇప్పుడు కొన్ని కర్మలు ఉన్నాయి ఆ కర్మలు మీకు వేదంలో కనపడవు లైక్ పిల్లలు పుట్టినప్పుడు జాతకర్మ ఉందనుకోండి వేదంలో ఉంటుంది అది కాబట్టి అది తప్పనిసరిగా చేయాలి ఏదో అక్షరాభ్యాసం అనే కర్మ ఉంటుంది ఆ మాట ఎక్కడ వేదంలో కనపడదు ఉపనయనం ఉంది తప్ప అక్షరాభ్యాసం అనేది లేదు ఇప్పుడు అక్షరాభ్యాసం చేయాలా అక్కర్లేదు వేదంలో చెప్పలేదు వేదంలో చెప్పలేదు కాబట్టి వేదం మీద అనుకూలమా ప్రతికూలమా వీళ్ళు ఉన్నాం కానీ స్మృతికారుడు చెప్పారు ఆపస్తముడు చెప్పాడు ఇప్పుడు ఈ ఆపస్తముడు చెప్పిన అక్షరాభ్యాసం నేను ఉంటే దృష్టాంతంగా చెప్తున్నా డీటెయిల్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఏదో ఒక దృష్టాంతం చేసి చెప్తున్నా ఆపస్తముడు అక్షరాభ్యాసం చెప్పాడు ఇది ప్రమాణమా కాదా నేను ఆర్గ్యుమెంట్ చెప్తాను చూడండి అంటే శృతి చూసుకోండి శృతిలో ఉన్నట్లయితే ప్రమాణమే కాదని శృతిలో ఎక్కడా లేదండి మళ్ళీ శృతి చూడండి శృతి ఎక్కడైనా అక్షరాభ్యాసానికి వ్యతిరేకంగా చెప్తే ఇది అప్రమాణము అవసరం చెప్పిన అక్షరాభ్యాసం అప్రమాణం అయిపోతుంది అదే అలా కూడా లేదండి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలంటే శృతి తరఫు నుంచి ఎటువంటి డెసిషను లేనప్పుడు పాపస్తంభుడు చెప్పిన స్మృతిని మనం స్వీకరించాలి అయితే స్వీకరించేప్పుడు కూడా ఇది దేని చాలా చేదస్థం మనిషి దేని వేదం తప్ప ఇంక దేన్ని ఒప్పుకోలేదు మరి ఈ అపస్తముని ఎందుకు ఎలా స్వీకరించాలి అంటే అసతి అసతి అంటే విరోధే అసతి విరోధే అసతి అంటే యాపశబ్దుడు చెప్పిన దానికి శృతితో విరోధము లేనప్పుడు అనుమానం అనుమానం అంటే తార్కికుల అనుమానం కాదు ఊహ మీరు ఊహ చేసుకోండి ఏమైనా ఊహ చేసుకోవాలి ఈ ఆపస్తంభుడు చెప్పిన స్మృతి శృతికి అనుకూలము అని ఊహ చేసుకోండి కాబట్టి అనుకూలము అంటే అక్కడ శృతులు ఏం కనపట్టలేదండి అంటే శృతులు కాలక్రమంలో క్షీణమైపోయినాయి కొన్ని మిగిలే చాలా మటుకి పోయే ఆ పోయిన వాటిల్లో ఉండి ఉంటుంది ఉన్న వాటిల్లో లేదు కనుక పోయిన వాటిలో ఉండి ఉంటుంది అని మీకు ఊహ చేయాలి ఎందుకంటే ఈ ఊహ ఈ ఊహ చేస్తే ఎవరికి ఉపయోగం ఎవరికి ఉపయోగం తెలిసిన ఆపస్తంభుడు చెప్పిన అక్షరాభ్యాసానికి శృతి యొక్క సపోర్టు వచ్చిందా లేదు ఇప్పుడు ఇంతకు ముందు లేదు కదా ఇప్పుడు వచ్చింది కాబట్టి ముద్ర పడింది తాతాచార్యుల ముద్ర పడింది దాని కాబట్టి మీరు చేసుకోండి అలా చెప్పాడు ఆయన అంటే శృతితో మూడు పెట్టకుండా స్మృతికి కూడా అవకాశాన్ని ఇవ్వడానికి దేవుని అంత స్పష్టంగా అంత పగడ్బందీగా ఆయన వేదమును నిలబెట్టుకుంటూ వచ్చాడు జైమిని మహర్షి కాబట్టి ఇక్కడ మనం ఉన్న పరిస్థితి ఏమిటి ఈ స్మృతిని బట్టి ఆ స్మృతిని వదిలిపెట్టాలా దాన్ని బట్టి దీన్ని పెట్టాలా అసలు ఈ ఆర్గ్యుమెంటే అనవసరం ఏ స్మృతి శృతికి అనుకూలమో దాన్ని పట్టుకో ఏ స్మృతి శృతికి విరోధమో దాన్ని త్రోషించు ఏ స్మృతి శృతికి విరోధము అనుకూలము రెండూ లేనిదిగా కనబడుతున్నదో దానికి అనుమానాన్ని చేయి ఊహను చేసి నిలబెట్టుకో అని చెప్పారు ఇది జైన్ యొక్క నిర్ధారణ నిర్ధారించిన విషయం ఇప్పుడు ప్రధాన కారణవాదము ఈశ్వర కారణవాదము ప్రధాన కారణవాదాన్ని కపిల స్మృతి చెప్తోంది దీన్ని ఏం చేయమంటారు ఇది శృతికి విరోధంగా ఉంది కనుక అవతల వారే ఈశ్వర కారణవాదాన్ని భగవద్గీత అనే స్మృతి చెప్తోంది దీన్ని ఏం చేద్దాం ఇది శృతికి అనుకూలంగా ఉంది కాబట్టి స్వీకరించింది అది తెలిసిందండి ఇప్పుడు దాని ఆ సూత్రం అన్వయం కష్టం ఎలాగంటే విరోధే అంటే స్మృతి స్మృత్యో విరోధే సతి అనపేక్షం స్మృతి అప్రమాణం అవును హీ బికాస్ అసతి విరోధము లేనప్పుడు అనుమానం స్మృతిని సపోర్ట్ చేసేటువంటి శృతి వాక్యమును ఊహించుకోవలేను అని అర్థం ఓకే అక్కడికి అదొక ఆర్గ్యుమెంట్ ఇంకో ఆర్గ్యుమెంట్ వస్తుంది అంటే ఇంకో రెండో ఆర్గ్యుమెంట్ తోటి ప్రధాన కారణవాదాన్ని తోసుకొచ్చారు మొదటి ఆర్గ్యుమెంట్ అన్ని స్మృత్య అవకాశ దోష ప్రసంగాన్ని తోసుకొచ్చారు ఇప్పుడు శృతిని పెట్టుకుని దాన్ని తోసుకొచ్చారు ఇంకొక ఆర్గ్యుమెంట్లు ఎడబెట్టుతున్నారు నతీంద్రియానర్థాన్ శృతిమంతరేణ కష్టిదుపలభతే ఇది शक्यं సంభావయితుం నిమిత్తాభావాత్ ఈ పూర్వపక్షం ఇక్కడి నుంచి పూర్వపక్షం ప్రారంభమవుతుంది శక్యం కపిలాదీనాం సిద్ధానాం అప్రతిహత జ్ఞానత్వాది చేత నా అని అక్కడ దాకా పూర్వపక్షం ఇక్కడ ఏమని ఇంకో ఇంకో ఇంకొక పూర్వపక్షం ఇంకో రకంగా వస్తున్నాడు ఎలా వస్తున్నాడంటే కపిలుడు సిద్ధ పురుషుడండి ఇది మళ్ళీ క్లాస్లో దీన్ని సెటిల్ చేద్దాము ఇప్పుడు మీకు ఉంటే మీకు స్థూలంగా చెప్పేస్తున్నా కపిలుడు సిద్ధ పురుషుడు సిద్ధ పురుషుడు సిద్ధుడు అంటే అకాంప్లిష్డ్ ఏదో అర్థం సిద్ధి అంటే అకాంప్లిష్మెంట్ సిద్ధ పురుషుడు అంటే అకాంప్లిష్డ్ పర్సన్ ఆయన కపిలుడు సిద్ధుడు ఆయన పేరే అలా ఉంది కపిల కపిల సిద్ధానాన్ కపిలాచార్య అంటూ వినుంటారు ఆయన సిద్ధ పురుషుడు పురుషుడు చెప్పిన మాట తప్పు అని కొట్టి పారేయడం కుదరదు అని అడుగుతుంది ఆయనే పురుషుడు చెప్పాడు ప్రధాన కారణం వల్ల మీరు దీన్ని ఎలా కొట్టేస్తారు అని అడుగుతుంది దాని మీద సమాధానం ఏంటంటే అసలు సిద్ధి అంటే ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఫలానా వారు గొప్ప సిద్ధ గురువులు లేకపోతే సిద్ధ పురుషులు అన్నారు ఎందుకయ్యాడు సిద్ధ పురుషులు ధర్మాన్ని పాటించబట్టి సిద్ధపురుషులయ్యారు ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది శృతి నుంచి వచ్చింది కాబట్టి శృతి నుంచి ధర్మము ధర్మం వల్ల ఈయన సిద్ధపురుషులయ్యి ఇప్పుడు ఆ శృతికి ఎక్కడ పెడతానంటే ఎలా కుదరదు కదా అసలు సిద్ధపురుషుడు అంటే ఏమిటి అసలు కపిలుడు సిద్ధపురుషుడు గొప్పవాడు ఆయన ఒక్కడైనా సిద్ధపురుషుడు మిగతా వాళ్ళు సిద్ధపురుషుడు కదా ఎవడైనా ఒకడు శృతికి అనుకూలంగా చెప్తున్నాడు వాడు సిద్ధపురుషుడు కాడా ఇంకొకడేమో సిద్ధపురుషుడని లోకంలో ప్రసిద్ధి తెచ్చుకుని శృతికి విరుద్ధంగా చెప్తుంటే అది సిద్ధపురుషుడు చెప్పాడు కాబట్టి పట్టుకోవాలంటావు ఏం మాట్లాడి అసలు సిద్ధంటే ఏంటి అసలు ధర్మాన్ని అనుష్ఠిస్తే శృతిని అధ్యయనం చేసి తెలుసుకుని దాన్ని ఆకలింపు చేసుకుని దాని ప్రకారం జీవిస్తే దాన్ని సిద్ధనాలు తప్ప అదంతా పక్కన పెట్టేసి ఇంకేదో కారణంగా ఈయన సిద్ధుడని చెప్పేసి పేరు పెట్టి ఈయన చెప్పింది కరెక్ట్ ఈయన సిద్ధుడు కదా మనకి వేదం చెప్పిన దానికంటే కూడా ఏం చెప్పిందే గొప్ప అని ఈ రకమైన ఆర్గ్యుమెంట్లు చాలా తప్పు అని తర్వాత వస్తాం నేనేదో మీకు ఊహించి చెప్పాను టైం ఎక్కువ లేదా వాక్యాన్ని సెటిల్ చేయడానికి ఇది మనం మళ్ళీ క్లాస్లో చెప్తున్నాం మళ్ళీ క్లాస్ ఎప్పుడు పడిందంటే మూడు ఏదో బ్రహ్మసూత్ర క్లాస్ రెండు ఏప్రిల్ గీత మూడు ఏప్రిల్ సాయంకాలం మళ్ళీ గీత నాలుగు ఏప్రిల్ సోమవారం సాయంకాలం ఇక్కడ జ్యోతిర్గామ ఓం పూర్ణమద శాంతి శాంతి శాంతి